श्रीकृष्णपरब्रह्मणे नमः नवमाध्यायमो राजविद्या राजगुह्ययोगमो పరమపావనమైనది ఈయది బ్రహ్మానుభవపదమ్మో ఆచరించెడు వారికి అతి సుఖము ఈ రాజయోగ పదము ధర్మముల కన్నిటికి మూలమై తనరు యోగమెప్పుడు భవములను దృంచి వైచి భక్తులకు మోక్షంబు కలుగజేయు అస్ శ్రద్ధ చేత ఎవరు దీనిని ఆచరింపకయుందురో వారు ఎత్తుచునుందురు ఎప్పుడు వసుధలో జన్మములను ఆకాశమందు గాలి అంతటను అంటకయేనుండు రీతి నన్ను నంటకయుండును నాలోన భూతములు సుస్థిరముగా కల్పాంతకాలమందు భూతములు కలసియుండును మాయతో తిరిగి జన్మించుచుండు తెలియనా భూతములు సృష్ట్యాదిని ప్రాణులెల్లను జగతిలో ప్రకృతికి వశమైన కారణమున పూర్వకర్మ వశంబున పుట్టును భువిలోన నిక్కముగను వీటి సృజియింతు నేను వివేగ కర్మానుసారముగను కర్మములనంటకేను వీనిని కల్పించుచుందునెప్పుడు బాధింపజాల విపుడు కర్మలు బంధింపజాలవసలే నామాయ చేజిక్కిన కథమున నన్నేమి చేయబోయీ भोड़ ప్రకృతిచే మోహింపబడిన వారు అసురభావంబునంది అర్జున నన్నెరుగజాలరయ్యా పుణ్యాత్ములను భక్తులు లోకముచే పూజింపబడువారలు అవ్యయుడనైన నన్ను ఎరుగుదురు ఆ దైవ భావంబుచే యజ్ఞయాగముల చేత కొందరు అత్ च्युतुनि ध्यानिन्तुरु ज्ञानयज्ञमुचेत कुन्दरु जगदीसु सेविन्तुरु విశ్వేశుడైన నన్ను ఈ రీతి వివిధ మార్గముల చేత సేవించి పొందుచుంద్రు శీఘ్రముగా శాశ్వతంబగు ముక్తిని యజ్ఞమును యాగమేను ఆద్యమును औषधं भग्निनेनो मन्त्रमुनुकर्मो महिलो न सर्वं कर्तनो, तल्लियुनु तण्ड्रिनेने दातयुनु దాతయును దైవంబునేనసువే వేద్యమగు బ్రహ్మమేను వివరింప ఓంకారమేనుగదే పతియుగతియును నేనేగా ప్రభుడను సాక్షియును జగతికేనే పుట్టించి పోషించియో గిట్టించు పుణ్యమూర్తిని నేనయా కర్మఫలముల గోరుచు కర్మముల జేయుచుండెడు వారలు పుణ్యలోకముల బొంది పూజ్యులై కొంత తడవుండి అచట పుణ్యంబు క్షీణింపగా వేగమే పుట్టుచుందురు విధంబుగవారలు ఇహమునకు వచ్చుచూ పోవుచుంద్రు అన్యచింతన లేఖను నన్నే మది ఆశ్రయించడి వారల సర్వభారంబు నేనే ఎంతో సత్యమిది నమ్ముమోయి దేవతల గొల్చువారు పొందెదరు దేవతలనే ఎప్పుడు పితరులను గొల్చువారు పొందెదరు ఆ పిత పితృలోకంబుల భూతముల గొల్చువారు పొందెదరు భూతములనే తప్పక నన్ను గొల్చెడు వారలో పొందెదరు నన్నే కంబుగను పుణ్యపాప ఫలంబులో పొడమిలో గల్గించు జన్మంబుల అందుచే యోగివరులు కోరరు ఆ పుణ్య పుణ్యపాపంబుల దేని తిందువో అర్జునా ఇక నీవు దేని చేయుచునుందువో ఏ తపంబునరింతువో ఇక నీవు దేని వ్రేల్చుచునుందువో ఆ సర్వమును ప్రేమతో నాకు ఇలా నీ పొందెదవు నన్ను నీవు నిక్కముగా పొందవిక జన్మంబుల సర్వభూతములందున సముడనై వర్తించు నిజము నిజము లేడు నాకు విరోధియు మరి లేడు ప్రియుడనగ వేరొక్కడు నన్ను భజించువారు ఉందురు నాయందు నిక్కముగను నేనుందు వారియందు నిక్కముగా నన్ను భజించు కథనా పరమదుర్మార్గుడైన ఫల్గుణ అన్యంబు చింతింపక నన్ను భజించెనేని ఆతని ఎన్నవలె సాధువుగను అన్యమును చింతింపక ఆతడు నన్ను భజయించుగానా పుణ్యాత్ముడై నిజముగా పొందును శాశ్వతం బగుముక్తి భక్తిని ప్రతిన శివ వచ్చింపోము ఫల్గుణ చెడడు నా భక్తుడనుచు సత్వరంబుగ పొందును శాంతిని నా భక్తుడైన వాడు ఆపాత్ముడైన గాని ఫల్గుణ స్త్రీ శూద్ర వైశ్యులైన నన్ను భజయింతురేని పొందెదరు నన్నే నిక్కంబుగాను పుణ్యాత్ములను గోర్చియో పూజ్యులగు రాజర్షులను గూర్చియో వేరే చెప్పగవలయునా వివరించి ఇది ఎట్టి మాట చెప్పుమా నన్ను నమ్ముము అర్జున నాయందు భక్తి గలవాడవగుము నన్నే పూజింపుమోయి చేరెదవు నన్నే నిక్కంబుగాను श्रीकृष्णपरब्रह्मणे नमः इति श्री सच्चिदानन्द परमहंस स्वामि प्रणीतं बैन गीतामृतमुन नवमाध्यायमु समाप्तमु Tchau.